అలా ఉండకూడదు దాన్ని పృథక్ సమాధి అంటారు అలా ఉండకూడదు ఆ భేదబుద్ధి రానివ్వకూడదు అవి ఏం చేయాలి ఈ చీర ఆ లేదులో అవి పక్కన పెట్టి ఈ చీర ఇతని హృదయానికి ప్రతినిధి it reflects the feeling of love in the దాని ఖరీదేంటి లేబుల్ ఏంటి they are not important the feeling of love ని రిఫ్లెక్ట్ చేసుకోండి and what is love love ని ప్రేమను రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో ఆయన చాలా అద్భుతంగా నిర్వచించినాడు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే చాలా మంది అనుకుంటారు బెంగాలీ అని మూడు బెంగాలీ రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఏదో పోయట్ అనుకుంటారు is a poet true but ఈ something more than that is a great philosopher గొప్ప ఫిలాసఫర్ అది ఫిలాసఫీలో కూడా మళ్ళీ ఎలాంటి ఫిలాసఫీ అనన్యయోగేన అద్వైతం అద్భుతమైన ఫిలాసఫీ ఆయన అంటాడు ప్రేమ love is unity in diversity ప్రేమ ఎప్పుడు ఎలా ప్రారంభమవుతుంది భేదంతో ప్రారంభం ద్వైతంతో ప్రారంభమవుతుంది ఎలా పర్యవసానాన్ని చెందుతుంది అద్వైతంలో పర్యవసానం చెందుతుంది అది ప్రేమ సీతారాముల ప్రేమ సీత ఎక్కడ ఉంది నగరంలో ఉంది రాముడు అయోధ్యానగరంలో ఉన్నాడు చాలా దూరం మధ్యలో గుర్రాలు ఎక్కి ప్రయాణం చేస్తే కూడా వారం రోజులు ప్రయాణము మూడు రోజులు ప్రయాణము పడుతుంది ఏదో సంథింగ్ లైక్ యా అంత దూరంలో ఉన్నారు కానీ సో టు బిగిన్ విత్ ఆమె ఎక్కడో ఉన్నది ఈయన ఎక్కడో ఉన్నది కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకుని అయిన వివాహం అయిన తర్వాత సో రాముడికి సీతకు భేదమే లేదు ఏది సీతకు ప్రియమో అదే రామునకు ప్రియము ఏది రామునకు ప్రియము అదే సీతకు ప్రియము సుందరకాండలో ఇలాంటి వచనాలు చాలా ఉన్నాయి నాకు గుర్తు లేవు ఎదేవ రూపం రామస్య రాముడికి ఏది అధి ఇష్టమో సీతకు కూడా అదే ఇష్టము సీతకు ఏది ఇష్టమో రామునకు కూడా అదే ఇష్టము అంటే ఈ విధంగా వాల్మీకి మహర్షి సుందరకాండలో వారిద్దరి యొక్క ప్రేమను చాలా అద్భుతంగా నిరూపిస్తారు దాంట్లో ఆ ప్రేమలో అభేదమే మీకు తొలికిసలాడుతూ ఉంటుంది అభేదం కాబట్టి భేదదృష్టితో ఆరంభమైనప్పటికీ అభేదంలో పర్యవసానం చెందుతాయే భక్తి యొక్క లేక ప్రేమ యొక్క లక్షణము దీన్ని పెద్దలు గుర్తించాలి అంచేతనే దేవాలయాన్ని దర్శించేప్పుడు కూడా ఈ వేదాంత ప్రిన్సిపల్స్ అన్ని కూడా దాంట్లో చొప్పించి నేను ఒక స్కీమ్ చెప్తూ ఉంటాను చాలా మందికి స్కీమ్ చెప్పాను నేను అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు దాంట్లో మొదటిది చాలాసార్లు చెప్పారు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మొదటిది ఆ దేవాలయంలో రూపం ఏదైనా రాముడు అవ్వచ్చు కృష్ణుడు అవ్వచ్చు శివుడు అవ్వచ్చు దుర్గ అవ్వచ్చు తేడా ఏమీ ఉండదు దుర్గైనా కూడా తేడా ఉండదు మళ్ళీ అదేదో వేరే దేవతని మీరు అనుకోవద్దు రూపం ఏదైనా మీరు సకల రూపములను కూడా ఓంకార రూపముగా దర్శించుతారు రాముడు ఉన్నాడు రాముణ్ణి చూసి ఈ రాముడు ఓంకార స్వరూపుడు కృష్ణుడు ఓంకార స్వరూపుడు దుర్గ ఓంకార స్వరూపము ఆ ఓంకారమే ఇన్ని రూపములుగా మన ముందు ఉన్నది ఎందుకంటే ఓమితి బ్రహ్మ ఓమితి సర్వం ఈ సర్వము ఓంకారము మనం ఓంకార రూపంగా దర్శించుట దానివల్ల ఏమవుతుంది ఈ ఆకృతి భేదము ఈ ఆకారం వేరు ఆకారం వేరు ఆకారం వేరు రాముడు మొగ దేవత దుర్గర ఆడదేవత సో రాముడికి గణపతికి బంధుత్వం ఏముంటుంది ఉంటుంది బంధుత్వం ఏమిటి బంధుత్వం రాముడు అంటే విష్ణువు గణపతి అంటే శివుని యొక్క భార్య శివుడు విష్ణువుకి మనవడు అవుతాడు కాబట్టి మనవడి పెళ్ళం అవుతుంది అది బంధు ఏం చెప్పమంటారు నాకే సిగ్గేస్తోంది చెప్పడానికి okay you should not fall into that kind of ఏం చెప్పాలి దాన్ని ఎలా వర్ణించాలి తలా తోక నామరూప ప్రపంచంలో పడిపోకూడదు కాబట్టి ఇప్పుడు విష్ణు అలా పడిపోకూడదు ఓంకార స్వరూపము ఏ రూపమైనా ఓంకార స్వరూపము నెంబర్ వన్ ఇప్పుడేమవుతుంది ఈ నామరూపముల జంఝాట నుంచి మీరు బయటపడతారు ఎందుకంటే నామరూపాల్లో సత్యం ఉండదు అదంతా కూడా మస్తిష్క మను మనిషి యొక్క కపోలం నుంచి ఆవిర్భవించింది రక్షిస్తే దానికి సత్యానికి సంబంధం చాలా తక్కువ ఉంటుంది సత్యం వైపు దారి చూపిస్తే అది గొప్ప అంతే ఇప్పుడు చంద్రుణ్ణి చూపించమంటే అదిగో చంద్రుడిని చూపించాడు వీడు వేరే చంద్రుడు అనుకుంటాడు వీడు అలా ఉండకూడదు the finger is not the moon ఎందుకని వీడు తల పైకెత్తడు తలపైకి ఎత్తాలంటే కష్టం కదా సింగర్ని చూసి ఓ ఇదా మూన్ మూన్ అంటే ఇలా పొడుగ్గా ఉంటుందా అలా కాబట్టి సకల రూపములకు అతీతంగా ఓంకార స్వరూపుడుగా పరమేశ్వరుడు ఉన్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ పరమేశ్వరుడు ఎదురుకున్న దేవాలయంలోనే కాక నా హృదయంలో కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు అపృథక్ సమాధిలోకి రావాలి నెంబర్ త్రీ నా హృదయంలో కూడా ఆత్మ చైతన్య రూపంగా చెవి వెనుక చెవి అయి కన్ను వెనుక కన్ను అయి మననము వెనుక మననమై బుద్ధి వెనుక బుద్ధి అయి ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అది థర్డ్ మూడు అంశములలోనూ కూడా మీకు అభేదము నేను మీకు గమ చూపించాను అభేదం ఆ విధంగా భక్తిని మనం అభ్యాసం చేయాలి అపృథక్ సమాధి దాన్ని శంకరులు ఒక అంశాన్ని చెప్తున్నారు ఇక్కడ గమనించండి నా అన్య భగవతో వాసుదేవా పరహ అస్తి వాసుదేవ భగవానుని కంటే ఇతరము మరి ఒకటి లేదు పరహ ఇతరము అన్య ఇతరము పరహ మరి ఒకటి నా అస్థి లేదు అప్పుడు వాసుదేవుడు అనే పదానికి ఎప్పుడైతే మీరు అలాగా అర్థం చెప్పారో అప్పుడు వాసుదేవుడు అంటే వసుదేవ పుత్రుడు అని కాదు వసుదేవ పుత్రుడని కాదు ఎందుకంటే వసుదేవ పుత్రుడు అంటే ఒక రూపము పెట్టినట్లయితే మిగిలిన రూపములన్నీ కూడా ఆ రూపము కంటే భిన్నంగానే ఉంటాయి కాబట్టి వసుదేవ పుత్రుడు కాదు వాసుశ్చాసం దేవశ్చ చాలాసార్లు చెప్పి ఉన్నాను వాసు ఈ సకల జగత్తునకు అధిష్టానము దేవ సకల జగత్తును ప్రకాశింపజేసే ఆ చైతన్యపు వెలుగు ఆయనే సకల జగత్తుకు అధిష్టానంలో ఉన్నాడు ఆయనే సకల జగత్తును ప్రకాశింపజేసే చైతన్యం రూపంగా కూడా ఉన్నారు ఇప్పుడు ఇది ఎలా ఉందంటే దీపము అన్నట్టు దీపము ఉన్నదా ప్రకాశిస్తోందా అదే ఉన్నది అదే ప్రకాశిస్తుంది అదే ప్రకాశిస్తోంది అదే ఉన్నది అక్కడ దీపము దగ్గర ఉండుట ప్రకాశించుట వేరు వేరు కాదు అదేవిధంగా ఈ చైతన్య స్వరూపుడైన పరమాత్మయే జగద్రూపంగా ఉన్నాడు వాసు ఉన్నాడు ఆయనే ప్రకాశిస్తున్నాడు దేవ వాసుదేవ ఆ పరమాత్మ కంటే భిన్నంగా ఈ జగత్తులో మరొకటి ఏది లేదు అత సేవనో గతి గతి అంటే లక్ష్యం లక్ష్యాన్ని గతికి కాబట్టి ఇప్పుడు మన గతి ఏమిటి ఆ పరమాత్మ ఇప్పుడు మీరు పరమాత్మని ఆరా ఆరాధించే సందర్భంలో మనము మీ కోరికల లిస్ట్ ఒకటి పెట్టి మీరు ఆరాధించారనుకో మీరు లిస్ట్ పెట్టారో మానేరో మీ మనస్సులో ఒక కామనతో ఆరాధించారనుకో కామనతో ఆరాధించారు వెంటనే అది ఏమవుతుందంటే అది అనన్య భక్తి అనే మాటకు తగనిది అవుతుంది అందుకని ఇప్పుడు మీరు ప్రియుడు ప్రియురాల మీద ప్రేమను చూపిస్తే అది సహజమైన ప్రేమ ఉండాలి కానీ ఒకనొక పరిస్థితిలో ఒకనొక ప్రయోజనమును అపేక్షించి చూపించే ప్రేమ అనుకోండి అది ఎంత కృత్రిమంగా ఉండదు ఎప్పుడు ప్రేమగా పలకరించని వీడు ప్రియురాలిని ఓ ప్రియురాలా అని చాలా ప్రేమగా అనుకోండి అప్పుడు ఆవిడ అంటుంది ఏమిటండి మీరు ఇంత ప్రేమగా పలకరిస్తున్నారు ఏమైంది అసలు కలిసి ఏమిటి ఏమిటి మీకు కావాల్సింది ఏమిటి అని అంటే నువ్వు ఒక్కసారి మీ నాన్నతో చెప్పి ఒక లక్ష రూపాయలు అర్జెంటుగా కావాలి చెప్పాను అందుకోసం అంత ప్రేమగా ఉన్నారు పొద్దున్న నుంచి అంటున్నారు కదా అలా ఉండకూడదు అసలు ఆ ప్రశ్న ఆయనకు అడగడానికి అసలు అడగాలని తోచకూడదు ఎందుకు వీడు ఇంత ప్రేమ నాన్ని చూపిస్తున్నాడు అనే డౌటే కలగకూడదు అంత సహజమైన ప్రేమను కలిగి ఉండాలి ఈశ్వరుడు ఎడల దాన్ని భక్తి అంటారు ప్రేమ అంటే అలా ఉంటుంది కాబట్టి ఈశ్వరుణ్ణి ప్రేమించేది దేనికి ఈశ్వరుణ్ణి స్మరించేది దేనికి ఈశ్వరుణ్ణి స్మరి ప్రేమిస్తున్నాం కనుక ఈశ్వరుణ్ణి ప్రేమించేది దేనికి ఈశ్వరుని ప్రేమ ప్రేమ పోటే ఆ ఈశ్వరుడే మాకు గతి మేము పొంద కోరేది ఆ ఈశ్వరుణ్ణి మాత్రమే అంటే ఈశ్వరుని కోరి ఈశ్వరుని ఆశ్రయించుట ధనమును కోరి రాజును ఆశ్రయించుట అలా కాదు ఈశ్వరుని కోరి దాన్ని రాజభక్తి అంటారా ధనమును కోరి రాజుని ఆశ్రయిస్తే దాన్ని రాజభక్తి అంటారా అనరు ధనభక్తి రాజు రాజును ప్రేమించిన కారణంగా రాజుని ఆశ్రయిస్తే అది రాజభక్తి అనబడుతుంది అలాగే ఈశ్వరుణ్ణి కోరి ఈశ్వరుణ్ణి ఆశ్రయించుట అది యథార్థమైన అనన్య భక్తి అత స ఏవనో గతి ఏవం నిశ్చిత ఇటువంటి నిశ్చితమైన బుద్ధి అంటే మనకి ఏది కూడా నిశ్చితముగా ఉండాలి అంతేగాని అన్సర్టెన్సీగా ఉండకూడదు ఓ కాలు సంసారంలోనూ ఓ కాలు అధ్యాత్మంలోనూ అన్నట్టుగా ఉండకూడదు మనము టోటల్ కమిట్మెంట్తో ఉండాలి ఇప్పుడు దీనికోసం మధ్య అక్కర్లా ఇప్పుడు వీడు పార్టీలో ఉన్నాడు ప్రస్తుతానికి ఆ పార్టీలో ఉన్నాడు కానీ రేపు పొద్దున్న ఏ పార్టీలో ఉంటాడో చెప్పడం కష్టం ఆ విధంగా కొంత గోడ మీద తిల్లివాటంగా ఉన్నాడు అనుకోండి అప్పుడు ఆ పార్టీ వాళ్ళు కూడా వాడిని పూర్తిగా విశ్వసించారు ప్రస్తుతానికి మన పార్టీలో ఉన్నా వీడు ఎప్పుడు చూపేస్తాడో చెప్పడం కష్టం వీడిని పూర్తిగా నమ్మడానికి వీలు లేదు కాబట్టి కంగారు పడి వీడిని డిస్టిక్ యొక్క పార్టీ కి చేయడానికి కంగారు ఏమి లేదండి వీడు ఎప్పుడు చూపిస్తారో తెలియదు అని అనుకుంటారా అనుకోరా కాబట్టి సో ఆ ప్రేమ అనేది అది గా ఉండకూడదు ఇటా అట ఇటా ఇట ఉండకూడదు ఇప్పుడు పార్టీని విమర్శిస్తే వీళ్ళు అడుగుతారు ఏమన్నా మరి మీరు పార్టీని విమర్శిస్తున్నారు కదా మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అని అడుగుతారు అంటే చూడడం ఎలా వస్తుందో అంటారు అంటే అలా కాదు మీరు ఈ పార్టీలో ఉంటారా లేకపోతే ఇంకో పార్టీలో చేరతారా మీరేదో పార్టీలో చేరాలనుకుంటున్నారని మాకు తెలుస్తోంది అని మీరు అడుగుతారు అది ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు చెప్పండి అంతేగాని నేను ఈ పార్టీలోనే ఉంటాను ఎన్నడూ మారనని చెప్పడం అంటే ఎక్కడ మన ప్రేమ ఎక్కడ అన్నది ఇంకా అది స్థిరం కాలేదు నిశ్చితం కాలేదు అలా ఉండకూడదు డబ్బు సంపాదించాలి ఖర్చు పెట్టాలి డబ్బును ప్రేమించకూడదు కారును కొనుక్కుని వాడుకోవాలి కారును ప్రేమించకూడదు సో ఇల్లును కట్టుకుని నివాసం ఉండాలి ఇల్లును ప్రేమించకూడదు మరి ఇంక దీన్ని దేన్ని ప్రేమించకపోతే దేన్ని ప్రేమించాలి ఈశ్వరుణ్ణి మాత్రమే ప్రేమించాలి ఈశ్వరుని ఎడల ప్రేమ తప్ప ఇంక దేనిపై ప్రేమ ఉండరాదు కొత్త డ్రెస్ కొనుక్కుని కట్టుకోవాలి దాన్ని ప్రేమించాలి బంగారపు ఆభరణము అవసరమైతే పెట్టుకోవాలి కానీ ప్రేమించాలి ప్రేమ ఈశ్వరుడు లేదని అప్పుడు ఏమవుతుందో తెలిసిన బంగారపు ఆభరణం ఒకవేళ పెట్టుకున్నా అత్యవసరమైన ఏదో పెట్టుకుంటారు తప్ప అధికంగా పెట్టుకోవాలి డ్రెస్ కొనుక్కుని వేసుకున్నా అవసరమైన మేరకు డ్రెస్ వేసుకుంటాను తప్ప డ్రెస్సులు వెనకాల ఫ్యాషన్ పేరుతో పరుగులు తీయరు భోజనం జీవిత జీవధారణ కోసం దేహయాత్ర కోసం భోజనం తప్ప ప్రేమ ఈశ్వరుని మీదనే అలాగంటే ప్రేమ అవ్యభిచారి అని అనబడుతుంది అటువంటి ప్రేమ నిశ్చిత బుద్ధి ప్రేమ అలా ఉండాలి ఈశ్వరుని ఎడల అటువంటి ప్రేమ ఉండాలి అటువంటి ప్రేమ సంభవమేనా అని మీరంటే ఎస్ సంభవము కనుకనే ఈ చర్చ అంటారు సంభవము ఆవశ్యకము కూడా ఆవశ్యకం కాబట్టి అంటే నా మనం ఏమిటంటే నేను కొంచెం చేదస్సంగా చెప్తూ ఉంటానేమో అని అనిపిస్తుంది బట్ మళ్ళీ నాకే అనిపిస్తుంది నో నో నో ఇది emphasis has to be made నా అభి నా మనం ఏమంటే చూడండి మనం ఆలోచించి పద్ధతి అవుతుంది ది వే ఆఫ్ థింకింగ్ ఆ భావావేశము కూడా ఒక పద్ధతి ఉంటుంది the way how you feel the way how you feel the way how you think ఈ రెండింటి ఎడల రెండింటి ఎందు చాలా మౌలికమైన విప్లవాత్మకమైన మార్పు ఆవశ్యకం ఆవశ్యకం మాత్రమే కాదు అత్యావశ్యకం చాలా జరూరు the way how you feel the way how you feeling ఇప్పుడు డబ్బు అనుకోండి how you feel about money how you feel about money one has to gather how I feel about money అని నేను నన్ను నేను ఎగ్జామ్ చేసుకోవాలి ఇంకా ఇతరులకి దిఖావట్ చూపించడంలో పాయింట్ కాదు నన్ను నేను ఎగ్జామ్ చేసుకోవాలి మనీ ఇట్ హ్యాస్ వర్త్ దానికి పర్చేసింగ్ పవర్ ఉంటుంది కదా దానికి వర్క్ ఉంటుంది కాబట్టి I respect the money for its work, I respect it. And uh, in a proper way, I make it. Proper way. And then uh, I spend it very appropriately. I give it in the appropriate way. And I keep some for the rainy day. That too in a proper way. This is how I feel about money. This is how I think about money. Now, do I have any attraction towards money that is the feeling నేను ఇప్పటిదాకా థింకింగ్ చెప్పాను ఇప్పుడు ఫీలింగ్ చెప్తున్నా మనీ ఏదైనా ఆకర్షణ ఏమైనా ఉన్నదా లేదు ఆకర్షణ లేదు కేవలము మనీ కోసం ఏదైనా పని చేస్తావా చేయను ప్రేమకి మనీకి పోటీ పడితే ఏది నెగ్గుతుంది ప్రేమే నెగ్గుతుంది మనీ నెగ్గే పని లేదు this is how you feel so how you feel and how you think about money ఒక దృష్టాంతం నేను చెప్పాను దానిలో అత్యంత మౌలికమైనటువంటి విప్లవాత్మకమైన మార్పు రావాలి విప్లవం అంటే బ్లడ్ షెడ్ లేని విప్లవం రక్తపాతము లేని విప్లవం విప్లవం అంటే మనం తెలుసుకున్నారు అటువంటి మార్పు అవసరము ఈ మార్పు లేనిదే జీవితంలో వీడు చరితార్థుడు కృతార్థుడు మనిషి కాలేదు బతికేస్తున్నట్టే బతికేస్తూ ఉంటే ఇవే రాగద్వేషాలు ఇవే వ్యామోహము ఇవే అర్థకామముల యొక్క చింత భ్రమ సంసారాసక్తి అదే పద్ధతిలో బతికేస్తూ ఉంటే లైఫ్ గెట్స్ ఇవాపరేటెడ్ ఏమీ ఉపయోగం ఉండదు కాబట్టి విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఏవం నిశ్చిత అవ్యభిచారిణి బుద్ధికి అనన్యయోగ దీనికి అనన్యయోగము అని పేరు ఆ బుద్ధి అనన్యయోగము యోగం అనగానే ఏవో ఆసనాలు అనుకోకూడదు ఆసనాలు అవసరం కానీ యోగం అంటే యోగం అంటే జ్ఞానం అని అర్థం యోగం అంటే ఆసనాలు అనేది ఇందులో చెప్పాడు నాకు నచ్చిన దృష్టాంతం అమ్మ ఏనుగు అంటే ఏమిటి ఎలా ఉంటుంది ఏనుగు అంటే చీపురు గట్టమని ఉండదు అన్నది ఎంత తెలివితేటలుగా ఉన్నదో ఆ సమాధానం యోగము అంటే ఆసనాలు అన్నది అంత తెలివిగా ఉన్నది యోగము అంటే ఆసనాలు కాదు యోగము అంటే ఇక్కడ బుద్ధికి యోగము అని పెట్టారు అటువంటి బుద్ధి అనన్య యోగ అది ఉపాయము అటువంటి బుద్ధి ఉపాయం అవుతుంది దేనికి ఉపాయము ఈశ్వరుని చేరుకునేటువంటి ఉపాయం ఆత్మ సాక్షాత్కారానికి ఉపాయం అవుతుంది తేన భజనం భక్తి అటువంటి బుద్ధితో మీరు ఏదైనా చేయండి ఓ దీపం వెలిగించండి దేవుడు ముందు ఓ పత్రాన్ని సమర్పించండి అట్టహాసం చేయకూడదు పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు పత్రాన్ని పుష్పాన్ని ఫలాన్ని తోయాన్ని అనలేదు పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు ఈ మాట ఎలా ఉంది పత్రం పుష్పం ఫలం తోయమంటే ఎలా ఉంది ఏమన్నా భోజనానికి వస్తున్నారు కదా మీకు ఏం భోజనం పెట్టుకుంటారు ఏదో ఒకటి పెట్టండమ్మా పప్పు కూర పులుసు సరిపడింది అన్నట్టుంది ఆ మాట ఎలా ఉంటుందండి పత్రం పుష్పం ఏదో ఒకటి పెట్టండి ఓ పప్పు పెరుగు ఉంటే అయిపోయే భోజనం కొంచెం ఊరగాయ ఉంటే కూడా పర్వాలేదు సరిపడే అన్నట్లేదు ఆ మాట సంథింగ్ లైక్ అంటే అర్థం ఏంటి మీరు ప్రేమతో భోజనం పెట్టడమే ముఖ్యం తప్ప మీరు ఏం పెట్టారన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదని తెలిసిపోవట్లేదా అలాగే శ్రీకృష్ణుడు కూడా ఏమంటాడు పత్రం పుష్పం ఫలంతో ఏమన్నాడు నువ్వు సమర్పించేదాన్ని ఆ ఎక్స్ప్రెషన్ మరి మీకు దాన్ని పట్టుకుంటే తెలుస్తుంది పత్రం పుష్పం ఫలంతో ఏమంటే అర్థం ఏంటి నాట్ వెరీ ఇంపార్టెంట్ అని అర్థం యోమే భక్త్యా ప్రయచ్చతి ఫోకస్ అంతా అక్కడ ఇవ్వడం భక్తితో ఇవ్వడం అది ఇంపార్టెంట్ ఏమిచ్చాడన్నది ముఖ్యం ఇప్పుడు మీకు సమాజంలో ఎలా ఉంటుంది అదే భక్తితో ఇచ్చాడో ఏమిచ్చాడో వాడి లక్షణమే ఇవ్వకపోతే మనకి పని అవ్వదు అని వీడి వీడి లెక్క ఎంత ఇచ్చాడన్నది నిత్యం తప్ప భక్తితో ఇచ్చాడా లేదా అన్నది నిత్యం కాదు ఇట్ ఇస్ ట్రూ ఎందుకంటే చందా వసూలు చేసేవాడికి ఎంతో చిన్ను చూసుకుంటాడు తప్ప వాడు ఇచ్చేవాడు ఎలా ఇచ్చాడు వీడు భక్తితో పావలా ఇచ్చాడు వాడు భక్తి లేదు ఏం లేదు మన విసుక్కుని ఓ యాభై రూపాయలు ఇచ్చాడు అయినా వాడే మెరుగు అన్నట్టు ఉంటుంది చందా వసూలు అంటే ఎందుకంటే చందా వసూలు పెట్టకూడదు చందా వసూలు మీరు మొదలు పెడితే మీ థింకింగ్ డిస్టార్ట్ అయిపోతుంది మీ ఫోకస్ అంతా కూడా అతలాకుతలమైపోతుంది మీ ఫోకస్ అంతా పోతుంది ఈ చందా వసూలు కార్యక్రమం పెట్టుకోవాలి సో మీరు భజనము చేయవలేము అటువంటి ప్రేమను పెట్టుకుని హృదయంలో మీరు భజనము చేయాలి భజనం అంటే ఏదైనా సమర్పించాలి లేకపోతే ఏదైనా క్రియను ఆచరించడము ఈశ్వరాత్మల బుద్ధితో ఏదైనా క్రియను ఆచరించడము లైక్ ఏదైనా ఒక పాఠం చెప్పి ఇది ఈశ్వరార్పణ బుద్ధితో సమర్పించుట అది ఇది ఈశ్వరులకు సమర్పితము అంటారు కూడా శ్రీకృష్ణార్పణ వస్తుంది ఎదైతే శ్రీకృష్ణార్పణ వస్తుంది జైల్లో వేసుకుంటూ ఉంటారు దట్ ప్రాబ్లం ఇంక శ్రీకృష్ణార్పణ ఉన్న తర్వాత జైల్లో వేసుకోకూడదు ఒకవేళ సత్కాలం జైల్లో వేసుకున్నా దాన్ని శ్రీకృష్ణార్పణం చేయాలి కనుక ఈశ్వరార్పణ బుద్ధితో ఏదైనా కుక్కకి ఓ బ్రెడ్ ముక్క వేసి పైకి శ్రీకృష్ణార్పణ వస్తువు అనక్కర్లేదు మనస్సులో అనుకుంటే సర్వం ఎంత చేశారు అన్నది ముఖ్యంగా ఎలా చేశారు అన్నదే ముఖ్యం మనిషి కూడా how he lives is important what he lives is not important anyway so తేన భజనం భక్తి అది భక్తి నవ్యభిచరణశీల అవ్యభిచారిణి అంటే శంకరులు ఆయన ప్రకృతి ప్రత్యయము అలా కనపడుతూ ఉంటాయి వ్యాకరణంలో అవ్యభిచారిణి అనే ఈ దీర్ఘం చూసారా అది ఆ దీర్ఘము ఇకారము వికారము నిమిహి అనే ప్రత్యయం నుంచి వచ్చింది నిమి అనే ప్రత్యయం నుంచి వచ్చింది ఆ ప్రత్యయాన్ని తాచ్ఛీల్యము అనే అర్థంలో వాడతారు మీకు కృదంతాల్లో వస్తుంది తాచ్ఛీల్యము అంటే ఆశీలము గలది ఆ స్వభావము గలది అనే అర్థంలో ఆ ప్రత్యయాన్ని విధిస్తారు ఆయన కనపడుతుంది ఆ ప్రత్యయం అవ్యభిచారిణి దానికైతే శీల అర్థం రాస్తారు అంటే వ్యభిచరించే శీలము లేనిది శీలము అంటే స్వభావం స్వభావంలో కల్తీ లేదు అవ్యభిన్న వ్యభిచరణ శీల కల్తీ లేదు అది శీలమట్టు శీలమట్టు సో ఇప్పుడు పుల్లారెడ్డి గారి స్వీట్స్ షాప్కి వెళ్ళి కాబట్టి మీరు స్వచ్ఛమైన నెయ్యి వాడతారా కల్తీ ఉంటుందా ఉండదా అంటే నేను ఏమని చెప్తారు చూడండి ఇక్కడ నేతిలో కల్తీ ఉండదు ఎందుకని ఆ సంస్థ యొక్క శీలము అది మంచి శీల అదే వాటి క్షీణం అంటే మీరు దృష్టాంతం చేశారు అంతేగాని పొలారిటీ ఆర్ సీట్ మీరు కొనుక్కోమని నా అభిప్రాయం కాదు నేనేమి ప్రోపకాండ చేయట్లేదు ఉంటే దృష్టాంతం చేశాను కనుక క్షీణం అది దాని లెక్క అక్కడ నేతిలో కలిసి ఉండదు అలాగే ఇక్కడ భక్తిలో వ్యభిచారము ఉన్నది వ్యభిచారము అంటే మార్పు అంటే బుద్ధిలో భేద బుద్ధి వచ్చి వేయుట అది ఉండదు అటువంటి భక్తి ఇప్పుడు ఎందుకు ఈ భక్తి ఇప్పుడు మనకు ఎందుకోసం జ్ఞానము ఆ భక్తికే ఇక్కడ జ్ఞానము అని పేరు ఎందుకని మనకి రాబోతోంది ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్తం ఈ లక్షణాలకి జ్ఞానము అని పేరు ఎందుకని జ్ఞాన సాధనము కనుక జ్ఞానము అని నామకరణం చేసినారు కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లవాళ్ళు వాళ్ళు మెడికల్లో మెడిసిన్లో యంగ్ మ్యాన్ అని మెడిసిన్లో జాయిన్ చేసి వాళ్ళు సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఎలా డాక్టర్ వచ్చేవా అని పిలుస్తారు ప్రయాణంతో డాక్టర్ కాదు కదా ఇంకా డాక్టర్ ఎందుకు పిలుస్తున్నారంటే డాక్టర్ కాబోతున్నాడు కనుక డాక్టర్ అని పిలుస్తారు అలా ప్రేమతో పిలుస్తారు అలాగే ఈ జ్ఞానము అని పేరు ఎందుకు పెట్టారు ఈ భక్తికి అంటే ఇది జ్ఞానాన్ని ఆత్మసాక్షాత్కారానికి దారి తీస్తోంది కనుక ఇట్ లీడ్స్ టు ఆత్మసాక్షాత్కార జ్ఞాన సాధనం అవుతోంది కనుక జ్ఞానము అది భక్తిమయి చానన్య యోగేన భక్తి రమ్యభిచారము నేను భక్తి గురించి ఏదో చెప్పాను ఒక ఆస్పెక్ట్ ఆఫ్ భక్తి చెప్పాను భక్తి గురించి ఇంకా అదర భావావేగము భక్తి అనే సెన్స్ లో చెప్పారు భావా అది ఒక డెఫినేషన్ ఆఫ్ భక్తి మరి ఎప్పుడైనా చెప్తాను భావావేగము కంటే కూడా అధికమైన స్థాయి అంటే బుద్ధి స్థాయిలో భక్తి చెప్పారు ఆత్మస్థాయిలో భక్తి అంటే బుద్ధి కంటే పైన ఇంకొక లెవెల్ ఉంది కదా సైకలాజికల్ లెవెల్ కన్సిడర్ చేశాం సైకలాజికల్ లెవెల్ పైన ఏముంది ఈ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ చైతన్య చైతన్య స్థితి కదా సాక్షి చైతన్యం అక్కడ భక్తి అనేది ఎలాగ అనుభవించాలి అనేది వేరే ఇంకో సందర్భంలో చెప్తారు ప్రస్తుతానికి బుద్ధి భక్తి ఇక వివిక్త దేశ సేవిత్వం ఆ రతిర్ జన సంసది ఈ రెండు పరస్పరము కలిసి ఉంటాయి ఆ రెండు లక్షణాలు వివిక్త దేశ సేవిత్వం అంటే సేవిత్వం అన్నప్పుడు ఈ ఉంది సేవి సేవి ఈ ఉంది అది కూడా శీలం ఇది స్వభావం ఏమిటి అంటే అది ఎవరితోటి మాట్లాడదు తలుపులు బిటాయించి కూర్చుంటాడు అని కాదు అందరితోటి మాట్లాడతాడు ప్రేమగా మాట్లాడతాడు కానీ ఏకాంతములో ఉండడానికి ఇష్టపడతారు క్షీణం ఆయన స్వభావం ఏమిటంటే ఏకాంతముగా ఉండుట స్వభావము అది సేవి అనేది ఇది స్వభావం ఆయన శీలమతి కాబట్టి ఏమిటా శీల శీలము సేవించుట దేనిని దేశము దేశం అంటే స్థానం ఎటువంటి స్థానము వివిక్తము అంటే ఏకాంతమైన స్థానంలో ఉండుట అంటే దాని అర్థం కొంతమంది ఏకాంతంలో కూర్చుని సిగరెట్లు తాగుతూ ఆల్కహాల్ సేవిస్తూ అలా ఏకాంతంగా ఉంటున్నారు అలా అలా కాదు ఏకాంతం అని కాదు వివిక్త దేశ సేవిత్వం ఏకాంతంగా ఉంటే సరిపడదు ఆ దేశము పవిత్రమైనది ఉండాలి స్వచ్ఛమైనది ఉండాలి కాబట్టి మనం ఉండే చుట్టు పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి తర్వాత జనాల్ని పోగేసుకుని వాళ్ళ మధ్యను కూర్చొని కబుర్లు చెప్పుకోవడం అనేది ఉండకూడదు ఏకాంతంగా ఉండాలి తర్వాత ఎక్కడైనా నలుగురు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వీళ్ళు అక్కడ కూర్చోవటము అనేటువంటి అలవాటు ఉంటుంది జన సంసద్ ఆ అలవాటుని విడిచిపెట్టాలి నాకు ఎప్పటికీ అనిపించేది నేను క్లాస్ చెప్పడానికి వెళ్తూ ఉండేవాడిని అల్వాల్లో క్లాస్ చెప్పడానికి వెళ్తూ ఉండేవాడిని వెళ్తుంటే ఆ దారిలో ఒక ఒక చెట్టు ఆ చెట్టు కింద రక్త బండలాగా సిమెంట్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఒక ఉంది వారు పెద్దవాళ్ళు వయసు వచ్చిన వాళ్ళు యువకులు అలా ఎందుకు కూర్చుంటారు వాళ్ళకి టీవీ లేకపోతే ఏదో ఆటో పాటో ఏదో వీళ్ళు ఖాళీగా ఉంటారు ఇంకా భోజనానికి టైం అవ్వలేదు ఇంకేదో వచ్చి అక్కడ వారు నేను రోజు క్లాసుకు వెళ్ళేప్పుడు నన్ను చూసేవాడు నేను వాళ్ళని చూసేవాడు బికాజ్ మీకు కెనాట్ హెల్ప్ ఆ టైంకి నేను అలా వెళ్తాను నేను ఆయన వాళ్ళకి కనపడతాను నాకు వాళ్ళు కనపడతారు కొంతకాలం అయ్యేప్పటికీ నా ముఖం వాళ్ళకి పరిచయం అయిపోయింది వాళ్ళ ముఖాలన్నీ నాకు పరిచయం అయిపోయింది వాళ్ళు అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ స్థలానికి మీరు రావడానికి వీలు లేదని వాళ్ళని పంపిణీ చేశారనుకోండి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు సపోజ్ అందరూ రావడం మానేశారనుకోండి ఒక్కడే వచ్చాడనుకోండి అతను చాలా కష్టపడతారు ఎందుకంటే వాళ్ళు అలా డెవలప్ చేసుకున్నారు ఒక ఒక ఆసక్తిని రతి అంటే ఇంట్రెస్ట్ ఒక ఆసక్తిని డెవలప్ చేసుకున్నారు ఏమిటి ఆసక్తి జన సంసది నలుగురితో కలిసి కబుర్లు ఆడుట ఇదొక లక్ష్యం ఇప్పుడు క్లబ్లో మెంబర్స్గా అవుతూ ఉంటారు ఎందుకని క్లబ్లో ఇప్పుడు తిని కూర్చోలేక ఈ క్లబ్ నుంచి మళ్ళీ దానికి మూడు ఖర్చు కూడా అంటే ఖర్చు పెట్టి క్లబ్లో మెంబర్లు అవుతారు క్లబ్లో మెంబర్లు అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేయొచ్చు కబుర్లు చెప్పుకోవచ్చు ఏ కబుర్లు లోకబుద్ధి ఉగుసుకోక కబోతులు మీ ఇంట్లో ఎంతమంది నౌకర్లు ఉన్నారు మా ఇంట్లో ఎంతమంది చాకర్లు ఉన్నారు ఈ కొత్తగా టీవీ వచ్చింది కదా మీరు కొన్నారా లేదా మేము అప్పుడే కొనేసామంటే ఇలాంటి కబుర్లు చెప్తాం ఈ నగంతా ఆ చీర అంతా ఆ టై అంతా ఈ కార్ అంతా ఎవరి కబుర్లు వాడి ఏ ఏ లో పెట్టావు డబ్బులు ఈ మధ్యన బిజినెస్ ఎలా నడుస్తుంది ఏ పార్టీ గొప్పది ఏవో కబుర్లు అసలు ఇటువంటి కబుర్లు అసలు ప్రయోజనరహితంగా మాట్లాడకపోవుట ప్రయోజనం లేకుండా మాట్లాడక పెద్ద పని ఉంటే కానీ ఫోన్ చేయకూడదు పూర్వం ఎలా చేసేవారు ఫోన్ పూర్వం ఫోన్ చేయడం అంటే ఏమిటి సెంటర్ ప్యారడైజ్లో ఉండేది టెలిగ్రాఫ్ ఆఫీసు పక్కనే టెలిఫోన్ ఆఫీస్ టెలిఫోన్ ఆఫీస్ అక్కడ ఎక్కడో ఉండేది లకడికాపూల్లో ఉండేది టెలిఫోన్ భవన్ అని ఒకటి అది హెడ్ క్వార్టర్స్ ఈ లోకల్ గా కూడా పోస్ట్ మాస్టర్ దగ్గర టెలిఫోన్ ఉంటుంది అక్కడ టెలిఫోన్ ఫెసిలిటీ టెలిఫోన్ సౌకర్యము గలదు అని అక్కడికి వెళ్తాం వెళ్ళి ఏమైనా టెలిఫోన్ చేయాలంటే ఆయన ఒక కాగితం ఇస్తాడు ఆ కాగితాన్ని ముందు ఫిలప్ చేసి ఆయనకి ఇవ్వాలి ఈ నెంబర్లో ఆ నెంబర్లో ఇవ్వాలి ఇస్తే కూర్చోండి అక్కడ కూర్చొని ఉండడం ఓ అరగంట పోయిన తర్వాత ఇంకా కాగితం ఆయన ఇలాంటిది ఒకటి ఉంటుంది ఆయన ఇంకా ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూడండి దాని కింద ఉంటుంది కాగితం అర కూర్చోమని దాన్ని ఆపరేషన్లో పెట్టాలా ఆయన రెండోసారి వెళ్ళి ఏమన్నా అరగంట అయిందంట ఇదే పని అనుకుంటున్నావా నాకని తీసి కూర్చోపోయాడు అంటాడు ఆయన సంసారం మీద ప్రపంచం మీద ప్రభుత్వం మీద ఇంటి వాళ్ళ మీద అందరి మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా వీడిని మీద చూపిస్తూ ఉంటాడు ఏమండి సరే అది ఇస్తాడు ఇచ్చి ఏమో రెండు నొక్కి ఈ నెంబర్కి కనెక్షన్ ఇవ్వండి అని ఒక మాట చెప్పేసి పెట్టేస్తాడు అక్కడ అమ్మగారు ఉంటారు సెంట్రల్ ఆఫీస్ ఆమె ఈ ఇంటిలా పెడుతూ ఉండేవారు ఆమె ఒక గంట పడిన తర్వాత మీరు కనెక్షన్ ఇచ్చి రింగ్ రింగ్ అంటుంది ఇది ఎత్తితే ఆ ఎక్కడ మీరు కూర్చున్నారో ఎక్కడున్నారో ఎక్కడా అని ఇచ్చి ఫోన్ పంపిస్తారు కిటికీ అవతల ఫోన్ ఉంటుంది కిటికీ అవతల సందులో తీస్తాడు అది మాట్లాడతారు బిల్లు వేసేస్తూ ఉంటారు రెండు మాటలు మాట్లాడేప్పుడు అర్జెంట్ మాటలు మా తాతకి ఆరోగ్యం బాగోలేదు నువ్వు వెంటనే రా అని చెప్పి ప్రెస్ పెట్టేస్తాడు పదకొండు రూపాయలు బిల్లు తీసుకొస్తాడు అలా ఉంది అవునా అప్పుడు మీరు ఎన్ని ఫోన్లు చేసేవారు రోజుకి వారానికి ఎన్ని చేసేవారు నెలకి ఎన్ని చేసేవారు నేను మూడు నెలలకు ఫోన్ చేసేవాడు ఒక ఫోన్ మూడు నెలలకి చేసేవాడు నా దగ్గర చదువుకున్న ఒక విద్యార్థి నా కష్టం అంతా చూసి స్వామీజీ స్వామీజీ అదే మీరు ఫోన్ చేయాలనుకుంటే ఇక్కడ ఎందుకు మా ఇంటికి రా నా పర్సనల్ ఫోన్ ఉంది ఆయన మొత్తం ఆ ఊరు గ్రామానికి మొత్తానికి ఆయనదే ఫోన్ ఇంకెవరికి లేదు మా ఇంటికి రా అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అప్పటికి ఎస్టీడీ సౌకర్యం వచ్చింది అక్కడ కూడా ఎస్టీడీ లేదు ఆయన ఫోన్ చేసి ఇస్తాడు తన అప్పుడు నేను వెయిట్ రాత్రి తొమ్మిదికి వెళ్ళేవాడిని తొమ్మిదిన్నరకు దొరికి మాట్లాడేసి వచ్చేసి అలా ఉండాలి ఇప్పుడు కూడా అలాగే అంటే అవసరం అర్థం ఏంటి అవసరమైతే తప్ప ఫోను మాట్లాడకూడదు మన ఫోన్ వచ్చిందంటే ఎదరవాడు అటెన్షన్లోకి వచ్చేసి అదే ఇప్పుడు ఫోన్ చేశాడు ఏదో విషయం ఉండి ఉంటుంది లేకపోతే ఇప్పుడు ఏమిటి ఫోన్ మోగుతుంది చూసే డ్రైవ్ రంగులో ఉన్న తర్వాత చేయి అని పెట్టేస్తుంది సరేనా అని కూడా అడగదు ఎందుకంటే ఆ చేసిన వాడు పని పాట లేకుండా చేస్తూ ఉంటాడు ఆ దాని ముఖం చూసి చెప్పేస్తుంది సో ఇవన్నీ కూడా ఆధునిక కాలంలో వచ్చినటువంటి వస్తాయి అవి రాకుండా ఉండాలని మనం అపేక్షించకూడదు ఆ టైం ట్రైన్ చూస్తే ఏకాంతమునందు ఉండుట సైలెంట్ గా ఉండుట బి సైలెంట్ మీకు ఒక రహస్యం యొక్క జీవితంలో మీరు సైలెంట్గా ఉన్నప్పుడు మాత్రమే సావధానులై ఉంటారు అటెంటివ్ అంటారు అది అటెంటివ్ ఇప్పుడు నేను పాఠం చెప్తున్నా అది అటెంటివ్ సపోజ్ మీరు పక్క వాటితో ఏదో ఏదో గొడుగుతున్నారనుకోండి ఏదో గొడుగుతున్నారు ఏ ఎన్నింటి రోజు పాఠం ఇంకా ఎంత టైం పడుతుందని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో చెప్తున్నారనుకోండి ఈ లోపల మీరు వాక్యం మిస్ కదా your attention is not the అంటే ఏమిటి మీరు మాట్లాడినప్పుడు కానీ అవుటర్ అవుటర్ సైలెన్స్ బ్రేక్ చేశారు లేదా థాట్ ప్రాసెస్ ఉంటుంది లోపల ఉన్న సైలెన్స్ మీరు బ్రేక్ చేశారు ఎప్పుడైతే సైలెన్స్ బ్రేక్ చేశారో అప్పుడు మీ అటెన్షన్ స్పాన్ పోయింది అటెన్షన్ లేదు కానీ మీరు సైలెన్స్గా ఉన్నారు అంటే ఇప్పుడు మీరు పాఠం వింటున్నారు మీరు మీ కేసు మీరు చూసుకోండి your are silent you are silent కదా అది not silent you are silent మీరు అర్థం చేసుకోండి యు ఆర్ సైలెంట్ మీరు సైలెంట్గా ఉన్నప్పుడే మీకు నా మాట అర్థం అవుతుంది when you are silent you are attentive so సైలెన్స్కి అటెన్షన్కి ఉన్న సంబంధం అదే ఇది ఇదే తర్వాత మీరు అటెంటివ్ గా ఉన్నప్పుడు మాత్రమే విచారము చేయగలుగుతారు ఆత్మ విచారము అటెంటివ్ గా ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతారు ఇప్పుడు మనం క్షేత్ర క్షేత్రజ్ఞ యోగము ఆ శ్లోకంలో చాలా చెప్పారు ఈ దేహము ఇది క్షేత్రము దీనిని తెలుగువాడను నేను క్షేత్రానికి క్షేత్రజ్ఞునికి మధ్య నుండే వివేకము దీన్ని మీరు విచారం చేయాలి దాన్ని మీరు ఎంక్వైరీ చేసుకోవాలి పాఠం విన్నారు కనుక యోగ ఎంక్వైరీ ఇటువంటి వివేకం యొక్క అభ్యాసం అంటే ధ్యానము అని పేరు మెడిటేషన్ మీరు ఎంక్వైరీ చేయాలి అటువంటి అంటే దేహమును సాక్షిగా దర్శించడం అభ్యాసం చేయాలి అభ్యాసం చేయటానికి మీకు ఎంత అటెన్షన్ కావాలి ఫుల్ అటెన్షన్ కావాలి కళ్ళు మూసుకున్నా ఫుల్ అటెన్టివ్గా ఉండి మీరు ఆ విచారం చేయగలుగుతారు ఫుల్ అటెన్షన్ కావాలి అంటే మీ మనస్సు సైలెంట్గా ఉండాలి మనస్సు సైలెంట్గా ఉండాలి అంటే వాక్కు సైలెంట్గా ఉండాలి ఆ సైలెన్స్ అన్నది యూ గ్రో ఇంటూ ఆ సైలెన్స్లోకి మీరు క్రమంగా ఎదగాలి మీకు సైలెన్స్ చాలా లోతుగా అనుభవానికి రావాలి నిజానికి ఎంత లోతుగా అనుభవానికి రావాలంటే ఉన్నదంతా silence very only silence and noises come and go but silence silence silence అది మీకు అనుభవానికి రావాలి థాట్స్ వస్తాయి పోతాయి సైలెన్స్ ఇప్పుడు ఏమిటి ఉన్నవన్నీ థాట్సే సైలెన్స్ వాళ్ళు ఎక్కడుందో వెతకని బ్యాటరీలైట్ వేసి దొరికినా కంచు కాగడా వేసి వెతికినా దొరకట్లేదు సైలెన్స్ ఉన్నవన్నీ థాట్సే ఆ పరిస్థితి నుంచి మీకు ఏ పరిస్థితికి చేరుకోవాలి థాట్స్ వస్తాయి పోతాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వేరే silence prevails silence remains that it prevails ఆ స్థితికి రావాలి ఆ స్థితి ఆ స్థితికి మీరు వస్తే ఆ silence leads to attention which leads to inquiry which leads to understanding, which leads to love, which leads to right action. అర్థమైందండి దట్ ఇస్ లైఫ్ కాబట్టి వివిక్త దేశ సేవిత్వం కాబట్టి స్పిరిచువల్ లైఫ్లో మీరు అధ్యాత్మ జీవనంలో గ్రోత్ చాలామంది అడుగుతారు స్వామీజీ మేము అధ్యాత్మ జీవనంలో ఉన్నాము మాకు గ్రోత్ ప్రోగ్రెస్ అని అడుగుతాను నేనంటాను అధ్యాత్మ జీవనంలో గ్రోత్ అనేది అంటే ఆ మెచ్యూరిటీ ఆ పరిణతి సైలెన్స్లో మాత్రమే మీకు లభిస్తుంది సిద్ధిస్తుంది సైలెన్స్ లేకుండా మీరేమో నిద్రలేస్తారు చాలా హడావిడిగా ఇది పరిగెత్తి అటు పరిగెత్తి ఈ పని చేసి ఆ పని చేసి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళిపోయి అక్కడ ఏదో పెద్ద పూజ చేసేసి మళ్ళీ వచ్చేసి తత్వబోధ పాఠం చదివేసి ఆ తర్వాత ఇంకో పని చేసేసి ఇంకో పని ఇంకో పని చేసేసి భోజనం చేసి మళ్ళీ ఇటు వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయి ఆమె రాత్రి అంతా గడిపేసి అలా చేసేసి మళ్ళీ రాత్రి కొడుకు నిద్రపోయి మేము ఏదో పెద్ద అధ్యాత్మ జీవనం చేసేసుకున్నాము అనుకుంటే you will be frustrated soon అధ్యాత్మ జీవనము అంటే studying few things and doing a few more things అని మీరు అనుకోద్దు a few things you have to do few things you have to study కానీ అధ్యాత్మ జీవనము అనేది సైలెన్స్ అనే ప్రాతిపదికలో అది అభివృద్ధికి వస్తుంది కాబట్టి ఆ సైలెన్స్ ని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి అంటే సో ఆ వివిక్త దేశ సేవిత్వం అంచేతనే మహాత్ములు చాలా సైలెంట్గా ఉంటారు చాలా తక్కువ మాట్లాడతారు తక్కువ మాట్లాడడం అంటే గంటన్నరసేపు మాట్లాడుతున్నారని అలా లెక్క అయ్యకూడదు మీకు ఇప్పుడు ఎవరైనా మహాత్ములు గంటసేపు పూజ స్వామికి గంటసేపు పాఠం చెప్పారనుకోండి ఏమిటి అంతసేపు మాట్లాడేది ఏమిటని అలా అలా కాదు సో అది క్రియ కర్మని అనుష్ఠానం చేసేప్పుడు పలుకుతుందో పలకడమే తప్ప అదర్వైజ్ సైలెంట్ తక్కువ మాట్లాడు లౌకిక విషయాలు తక్కువ మాట్లాడు ఇన్స్ట్రక్షన్ ఏమైనా పాస్ ఆన్ చేసేటుంటే బ్రీఫ్గా ఉండడం అవసరమైన మేరకే మాట్లాడడం ప్రేమగా ఉండడం సైలెంట్గా ఉండడం ఇది అధ్యాత్మ జీవనానికి చాలా ఆవశ్యకము శంకరుడు దీన్ని ఇంకా విస్తారంగా చెప్తారు వివిక్త దేశ సేవిత్వం దాన్ని వివరిస్తున్నారు వివిక్త స్వభావత సంస్కారేణ వా అంటే శుచి అయిన దేశము స్వచ్ఛమైన దేశము అది స్వతహాగానే స్వచ్ఛంగా ఉందనుకోండి సమస్య లేదు స్వభావత స్వతహాగానే స్వచ్ఛంగా ఉంది మీ ఇంట్లో తుంచుకుని క్లీన్గా పెట్టుకున్నారు అక్కడ కుర్చీ ఉంది దాంట్లో కూర్చుంటారు అది స్వతహాగానే స్వచ్ఛంగా ఉంటుంది లేదా సంస్కారేణ స్వతహాగా స్వచ్ఛంగా లేదనుకోండి ఇంత దుమ్ము కొట్టుకుని ఉందనుకోండి అప్పుడు చీపురు గట్ట తీసుకుని దుడిపి కొంచెం తడిగుడ్డతో దురిస్తే అది శుద్ధమవుతుంది కాబట్టి స్వతహాగా శుద్ధమైన ప్లేస్ కాదు సంస్కారం చేత శుద్ధిగా చేసుకుని ఒక ప్లేస్ పెట్టుకోవాలి ఆ ప్లేసు వివిత్తముగా ఉండాలి వివిత్తం అంటే మోర్ నెగిటివ్ దాన్ పాజిటివ్ ఎలా ఉండాలి అశుచ్యాదిభి సర్పవ్యాఘ్రాది చరహిత అది అంటే మాలిన్యము ఉండరు శుచిగా ఉండాలి సో మన దేవాలయాలు వాటిని కూడా స్వచ్ఛంగా శుచిగా పెట్టుకోవటం మనం అభ్యాసం చేయాలి వాటి ఉంటే మలినం చేయకూడదు సో మనం ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అంటున్నారు ఆయన ఒక కళ అంటున్నారు ఐదేళ్లలో స్వచ్ఛ భారత్ అది మన మీద ఆధారపడుతుంది ఆయన ఆయన ఏం చేస్తారు మనందరం స్వచ్ఛ స్వచ్ఛతని అభ్యాసం చేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది మనము పూజాది చేసినప్పుడు శుచిగా పెట్టుకోవాలి తర్వాత భోజనం చేసినప్పుడు శుచిగా ఉంటుంది మన చుట్టుపక్కల పరిసర పరిసరములు శుచిగా ఉంటుంది సో ప్లాస్టిక్ని తక్కువగా వాడడం వాడిన దాన్ని రీసైకిల్ చేయడం తప్పనిసరైన దాన్ని వేస్ట్ వేస్ట్తో మాత్రమే వేయడం ఇలాగా పరిసరాలు శుచిగా ఉండాలి తర్వాత సర్పం వ్యాఘ్రాదు అంటే మేమేమో ఋషికేశ్వరిపై జపం చేస్తాం లేకపోతే వశిష్ఠ గుహలో జపం చేస్తాం లేకపోతే అక్కడ కొండ గుహలో జపం చేస్తాం శ్రీశైలం దాటిపోతే ఆ అడవుల్లో కూర్చుని జపం చేస్తాం అని మొదలు పెడితే అక్కడ పాములు ఉన్నాయనుకోండి నేను కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా అంటే మీరు ఆ చోటు గురించి ఇంత విచారం చేయటం మానేసి మీరు ఏదైనా ధ్యానం మీద మనస్సు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధమైన స్థానాన్ని వెతుక్కోవాలి